यदि कर्मफलप्रयुक्तेन न कर्तव्यम् कर्म कथम् तर्हि कर्तव्यमिति उच्यते योगस्थः कुरु कर्माणि सङ्गम् त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वम् योग उच्यते योगस्थः सन् कुरु कर्माणि केवलम् ईश्वरार्थम् तत्रापि ఈశ్వరో మే తుష్యతు ఇది సంగం త్యక్వా ధనంజయ ఫలతృష్ణా శూన్యేన క్రియమాణే కర్మణి సత్వశుద్ధిజా జ్ఞానప్రాప్తిలక్షణా సిద్ధి తద్విపర్యయజా అసిద్ధి తయో సిద్ధ్యసిద్ధ్యో అపి సమః తుల్యో భూత్వా కురు కర్మాణి कः असौ योगो यत्रस्थः कुरु इति उक्तम् इदमेव तत् सिद्ध्यसिद्ध्योः समत्वम् योग उच्यते